श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् मामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् स हि स्वप्नो भूत्वा लोकमतिक्रामति మృత్యో రూపాన్ని అంటే మృత్యోహ రూపాన్ని అని అర్థం విసర్గ వస్తుంది విడదీస్తే మృత్యు అంటే కాలము దాని యొక్క రూపములను అతిక్రమించును కాలము యొక్క రూపములు అంటే కాలబంధంలో ఉంటాం మనం ఎప్పుడైతే గాంధీంద్రలోకి వెళ్తామో అప్పుడు ఆ కాలం యొక్క రూపాలను మనం అతిక్రమిస్తాము చూసాం మనం అంతరంతా కూడా అయితే ఇప్పుడు ఆ ఒక చర్చలో ఉన్నాము ఆ చర్చ యొక్క స్థానం ఏమనగా ఇంకా విఠలగారు చెప్పారు ఉపదేశ సాహస్త్రిలో మొదటి శ్లోకం దాంట్లో చైతన్యం సర్వగం సర్వం అని ప్రారంభం అవుతుంది ఆ చైతన్యానికి నా నమస్కారము చైతన్యము అంటే ఎరుక అది మీ లోపల ఉంటుంది అది సర్వమును వ్యాపించి ఉంటుంది సర్వగం సర్వము అనగానేమి మీ చేత ఏది ఏది తెలియబడుతోందో అది సర్వము ఆ సర్వమును వ్యాపించి ఉంటుంది ఎందుకంటే మీరు తెలుసుకుంటేనే ఏదైనా ఉన్నట్టు లెక్క మీరు తెలుసుకోకపోతే మీ చేత తెలియబడనిది ఉన్నట్టే లెక్క కాదు అది ఉందని ఎలా చెప్పగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారు కాబట్టి ఈ సర్వమును తెలుసుకొనుటకు మూలంలో ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యము వలదో అది ఆ సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది సర్వమును వ్యాపించి ఉంటుంది ఆ సర్వము రూపముగా తానే భాషిస్తూ ఉంటుంది అది ఏ పరమాత్మ ఆ పరమాత్మ కొరకు నమస్కారము అని ఉపదేశ సహస్రే ఆ శ్లోకంతో ప్రారంభం అవుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే మీరు ఇలా కూర్చుని ఉండగా దేహము మనస్సు అచైతన్యం మూడు ఉన్నాయి మూడింటిని మనం వివిక్తముగా అంటే తేడాగా చూడడం అభ్యాసం చేయాలి దేహమును ఎప్పుడైతే వివిక్తముగా అంటే వివేకపూర్వకముగా ఇదిగో ఇది దేహము అని ఎప్పుడైతే మనం దర్శిస్తూ ఉంటామో ఆ దేహమును బట్టి వచ్చే బంధము తొలగిపోతుంది ఎప్పుడు కూడా దేహాన్ని అసలంగా చేసుకుని దేహాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు ఏది మొదలుపెట్టినా కూడా అది సర్వము ఆ కాలము చేత నష్టం మీకు ఇప్పుడు దేహాన్ని ఆసరాగా చేసుకుని మీరు ఏదైనా ఒక దేహం యొక్క బలాన్ని ఆసరాగా చేసుకుని ఒక పని మొదలుపెట్టారనుకోండి ఆ దేహం యొక్క బలం ఏమవుతుంది అది మీకు తద్వారా ఆ పని కూడా మీకు కొనగా పోతుంది ఉదాహరణకి మొహమ్మద్ అలీ అని వరల్డ్ ఛాంపియన్ ఉండేవాడు బాక్సింగ్ ఆయన ఉన్నాడు లేదు తెలియదు నాకు ఇప్పటికే ఉండే ఉంటాడు ఆల్సైమర్స్ డిసీజ్ తోటి అలాగే ఒక వెజిటబుల్ లాగా ఉన్నాడు ఆయన అంటే ఆయన శరీరం ఒకప్పుడు పెద్ద దృఢమైన దృఢకాయుడు ఆధునిక కాలంలో భీముడు అన్న తగ్గవాడు ఆయన బాక్సింగ్ లో పెద్ద పెద్దవాళ్ళందరినీ జయించి ఒక్కొక్క బాక్సింగ్ బౌట్కి కొన్ని లక్షల డాలర్ల రూపాయల డాలర్ల బహుమతులు సంపాదించి కోటీశ్వరులు అయిపోయాడు ఒరిజినల్ గా క్రిస్టియన్ కింద ఉండేవాడు ఆ క్రిస్టియన్ మతంలో అతనికి అతనికి తృప్తి కనిపించలేదు అప్పుడు ఇస్లాంలో ప్రవేశించాడు ఇస్లాంలో తృప్తి దొరుకుతుందేమో అని ప్రవేశించాడు అయితే ఇస్లాంలో తృప్తి దొరికిందో లేదో తెలిసి లోపలనే అతనికి ఒక వెజిటబుల్ కింద తయారైపోయాడు ఆల్జైమర్స్ వచ్చేసి మొత్తానికి అతను అతను అతనికి తనెవరో తెలియదు జగత్ ఎవరో తెలియదు మూల పడి ఉంటాడు సో కాలం అనేది సర్వము కూడా కబలించి వేస్తూ ఉంటుంది దేహాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు ఏదైనా ఒక పనిని ఒక ఒక స్థితిని సంపాదించాలని ప్రయత్నం చేస్తే ఆ స్థితి అలా చేతికి దొరికినట్లే ఉంది మళ్ళీ కాలంలో కరిగిపోతూ ఉంటుంది అలాగే మనస్సును ఆలంబనంగా చేసుకుని మనస్సు అంటే కర్త భోక్త దాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు ఏదైనా ఘనకార్యాలు సాధించారనుకోండి సపోజ్ మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారనుకోండి ఆ ప్రొఫెసర్షిప్ మన కళ్ళ ముందరే అది చేయలేదు కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఐన్స్టైన్ జర్మనీని నిలబెట్టి ఫ్రెన్స్టన్ వెళ్ళి అక్కడ ప్రొఫెసర్ ప్రొఫెసర్గా ఉండేవాడు అయితే ఈ పెద్దవాడు అయిపోయాడు ఈ దగ్గర రీసెర్చ్ స్టూడెంట్స్ వాళ్ళ ఇద్దరు ఉండేవారు క్రమంగా వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు తర్వాత ఈ ప్రొఫెసర్స్ అందరూ వచ్చి వాళ్ళేమో రాజ్యం వెళ్ళేవారు ఆఖరికి పాపం ఆయన అక్కడ ఎవరు పలకరించే వారు కూడా లేకుండా డిపార్ట్మెంట్ తోటి ఏమి సంబంధం లేకుండానే దేహత్యాగం చేశారు ఆయన పోయిన తర్వాత ఐన్స్టైన్ ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు తర్వాతి కాలంలో ఆయనకి ప్రతిష్ట వచ్చినది అంటే ఆయన ఉన్నప్పుడు వచ్చిన ప్రతిష్ట కంటే పది రెట్లు ప్రతిష్ట ఆయన పోయిన తర్వాత వచ్చింది మనిషి పోయిన తర్వాతనే జనులు మనిషిని కీర్తిస్తారు మనిషి ఉండగా బరువే ఎందుకంటే శరీరము శిథిలం అయిపోయి ఉంటుంది ఎవడో ఒకటి సేవ చేస్తూ ఉంటాడు అది అందరికీ ఇబ్బందికరమే పోయిన తర్వాత పూలమాలలు తర్వాత ఉత్సవములు తర్వాత సభలోకి పెట్టి మనిషిని కొనియాడడం ఇది మానవ సమాజం యొక్క తీరు కాబట్టి మనస్సు బుద్ధి వాటి ద్వారా లభించేటువంటి స్థితులు ఏవైతే గలవో అవి కాలం చేత కబలించి వేయబడుతూ ఉంటాయి అదే మనం వేదార్థం చెప్తూ ఉంటుంది మీరు కర్తృత్వంతో నేను ఈ కర్మను చేసి స్వర్గాన్ని సంపాదిస్తాను అని మీరు చేసినట్లయితే మీ కర్మ కాలం చేత కబలించి వేయబడుతుంది కర్మ చూస్తుండగా పూర్తయిపోతుంది కర్మ వల్ల లభించే ఫలం కూడా చూస్తుండగానే పూర్తి అయిపోతుంది ఇప్పుడు మీరు ఏదైనా ఒక రోజు యజ్ఞం మొదలు పెట్టారనుకోండి పొద్దున్న ఏడు గంటలకు మొదలు పెడతారు సంకల్పం చేసి అలా చూస్తుండగా సాయంకాలం వచ్చేస్తుంది అయిపోతుంది ఒక రోజు యజ్ఞం కాదు ఐదు రోజులు యజ్ఞం మొదలు పెట్టారనుకోండి శతచండి యాగం ఐదు రోజులు మొదలు పెట్టారనుకోండి ఓ రోజు పొద్దున్న మొదలు పెడతారు రోజు తర్వాత రోజు అలా చూస్తుండగా ఐదు రోజులు అయిపోయి అయిపోతుంది ఈ యాగం పూర్తి అయిపోయి అందరూ సంజీలు మూట కట్టుకుని ఎవరు దాన్ని వాళ్ళు లేచి కాబట్టి అలా చూస్తుండగా కర్మ పూర్తయిపోతుంది అదేవిధంగా కర్మ ఫలం కూడా అంతే చూస్తుండగా కర్మ పూర్తయిపోతే కర్మఫలం అలా శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటున్నారా ఉండదుగా కారణ కార్యఫలం కారణం అల్పంగా ఉంటే కార్యం కూడా అల్పంగానే ఉంటుంది కాబట్టి ఒక రోజు కూలి చేసేదనుకోండి చేతికి ఒక యాభై రూపాయలు వస్తాయి ఆ కూలి అలా చూస్తుంటే ఎనిమిది గంటలు ఖర్చు కానీ ఇది వచ్చిన నూట యాభై రూపాయలు కూడా ఓ రోజుల్లోనో రెండు రోజుల్లోనో అలా చూస్తుండగా ఖర్చు అయిపోతాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాయి కంగారుగా ఖర్చు పెడితే గంటలో ఖర్చు అయిపోతాయి కాబట్టి కర్మఫలం కూడా అలాగే ఉంటుంది కర్మఫలం కూడా మనుషులను ఉద్ధరించేదిగా ఉండదు కర్మ ఆదిజం ఎక్కడ మనస్సు బుద్ధి బుద్ధిలో సంకల్పాత్మకంగా ఆరంభమై కర్తృత్వ భోక్తృత్వ రూపంగా బుద్ధి నుండి ఆ విధంగా కర్మ ఉత్పన్నమై ఫలాన్ని ఇస్తుంది ఆ ఫలము మనం చూస్తుండగానే ఎండలో పెట్టిన ఐసు గడ్డ వలె మంచు గడ్డ వలె కలిగిపోతుంది కాబట్టి దేహము మనస్సు వీటిని ఆలంబనంగా చేసుకుని మీరు ఏదైనా సాధించబూనుకుంటే మీరు నిరుత్సాహం పడక తప్పదు దానిపైన సంసార బంధ కాబట్టి దేహము మనస్సు దాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు దేనిని సాధింపబూనినా అది వ్యర్థమే అవుతుంది సో అయితే మనం దేన్ని పట్టుకోవాలి ఈ దేహము మనస్సు తెలుసుకున్నాయా లేదా తెలుసుకున్నాయి అవి ఎలా తెలుసుకున్నాయి ఆ తెలుసుకునే తత్వానికి తెలుస్తున్నాయా లేదా తమంతా తామే తెలిసిపోతున్నాయా అది పది దేహం అయితే తనంత తానే దేహం తెలుస్తోంది అని ఎవరు అండు బౌద్ధులు కూడా అనుకోరు దేహము తనంత తాను తెలుస్తుంది అని వాళ్ళు లోకాయుతులు చేరబోతుంది వాళ్ళంతా సో దేహము మీరు దేహాన్ని చూడండి లుక్ అట్ యువర్ హ్యాండ్ మీ చేసి చూడండి మీరు చేసి చూస్తున్నారు తప్ప ఆ చెయ్యి మీకేసి చూడటం లేదు మీరు చేతిని చూడగలుగుతారే తప్ప చెయ్యి మిమ్మల్ని చూడలేదు చెయ్యి కాకపోతే గుండె చేసి ఒకసారి చూడండి గుండె కనపడదు కానీ మీరు చూడండి ఫీల్ ఇస్తుంది పొట్ట పొట్ట you can feel it you can see it అనమాట యూ కెన్ వాచ్ ఇట్ ఆ పొట్టను వాచ్ చేయండి పొట్టను మీరు వాచ్ చేస్తారని తప్ప అది మిమ్మల్ని వాచ్ చేయండి కాబట్టి మీరు బ్రెయిన్ వాచ్ చేయండి యూ వాచ్ ద బ్రెయిన్ మీరు బ్రెయిన్ వాచ్ చేస్తారని తప్ప బ్రెయిన్ మిమ్మల్ని వాచ్ చేయండి ఆ విధంగా దేహము అదేవిధంగా మనస్సు కూడా మీరు మనస్సుని మనస్సులో దుఃఖం ఉందనుకోండి మీరు ఆ దుఃఖాన్ని మీరు వాచ్ చేయగలుగుతారు ఇదిగో ఈ దుఃఖము కాలదు అని మీరు మన దుఃఖాన్ని వాచ్ చేయగలుగుతారు ఆ దుఃఖం మిమ్మల్ని వాచ్ చేయలేదు మీరే దుఃఖాన్ని వాచ్ చేయలేదు అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే మనస్సుతో మమేకం అవ్వడానికి మనం అలవాటు పడుతుంటాం మనస్సే నేను నేనే మనస్సు మనస్సులో దుఃఖం ఉందంటే అహం దుఃఖి అని నిర్ణయం చేసుకుని కూర్చుంటాం ఆ నిర్ణయానికి అంత కంగారు పడకూడదు ఇప్పుడు దేహమునందు పెద్ద వయస్సు జర జర అంటే పెద్ద వయస్సు దేహమునందు ఉందనుకోండి దేహమునందు జర గలదు కానీ నేను ముదుసలిని అనే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం దేహమునందు జర గలదు నేను నిజానికి మీరు యవ్వనంలో దేహం యవ్వనంలో ఉన్నప్పుడు మధ్య వయస్సులో ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తి ఇప్పుడు పది రెట్లు ఎక్కువ అవుతుంది అనుభవం అనండి లేకపోతే తపస్సు అనండి ఏదైతేనేమి పెద్ద వయస్సులో ఆ జ్ఞానశక్తి బాగా పెరుగుతుంది బుద్ధికి దేహం శిథిలమవుతున్న కొలది బుద్ధి మంచి చురుకుగా ఉంటుంది కాబట్టి దేహాన్ని ఆలంబనంగా చేసుకుని జీవించవలసిన అవసరం లేదు దేహం కంటే పరిస్థితి బుద్ధి బుద్ధి కంటే పై స్థాయి ఆ బుద్ధిని తెలుసుకునే నేను అని అలా విడదీయాల్సి ఉంటుంది దేహము బుద్ధి నేను అని అలా విడదీసి ఆ నేనుని పట్టుకోవాలి గట్టిగా పట్టుకుని దాన్ని దేహం నుంచి బుద్ధి నుంచి సెపరేట్ చేసి అంటే వివేకము చేసి దేహము నేను దేహము కాదు దేహం నుంచి నేను సెపరేట్ చేయాలి అలాగే బుద్ధి సుఖ దుఃఖములకు ఆశ్రయము నేను బుద్ధి కాము బుద్ధిని దర్శించే సాక్షిని అని ఆ నేను ఆ బుద్ధి నుండి మనం సపరేట్ చేయాలి తిరస్కరించడమే దాన్ని నిరాకరిస్తే మీ సపరేట్ అయి నేను రూపంగా నిలిచి ఉంటాను అదిగో అది చైతన్యము చైతన్యం సర్వకం సర్వం అనే ఉపదేశ సాహసంలో ఆ చైతన్యాన్ని ముందు మొట్టమొదటి మాట అదే ఆ చైతన్యము అది ఏ దేవుడు అది ఏ పరమాత్మ ఇప్పుడు దీనికి ఒక రహస్యం చెప్తారు ఈ పరమాత్మ ఇప్పుడు గాలి ఉందని మీరు గాలి దృష్టాంతం తీసుకోండి ఇప్పుడు బెలూను బుడలు ఉంటుంది బుడక లోపల ఏముంటుంది గాలి ఉంటుంది బుడలు బయట ఏముంటుంది గాలి ఉంటుంది బుడలు చక్కగా అందంగా బ్లోట్ అయ్యి మంచి పెద్దదిగా పద్ధతిగా ఉంటుంది సపోజ్ బుడగ లోపల గాలి లేదనుకోండి ఏమవుతుంది ఆ బయట ఉన్న గాలి ఆ బుడగని కాలి చేసేస్తుంది నలక్కొట్టేసి కొట్టేసి తప్పగా అయిపోతుంది ఏమీ లేని కింద అయిపోతుంది ఏమండి మీకు ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి బయట గాలి యొక్క ఒత్తిడి ఉన్నది గాలి అంటే మన ప్రాణాన్ని ఇచ్చి గాలి వాళ్ళు మనకి ప్రాణశక్తిని అనుగ్రహించేటువంటి వాయువు బయట ఉన్నది మీరు ఫిజిక్స్ ప్రకారం ఆలోచించి చెప్పండి బయట వాయువు వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్లో ఉన్నది ఒత్తిడి ప్రెషర్ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ప్రెషర్లో బయట గాలి ఉన్నది ఏమండి లోపల గాలి ఉందా లేదా మీ లోపల లోపల గాలి ఉందా సపోజ్ లోపల గాలి లేదనుకోండి ఏమవుతుంది మీ దేహము కరెక్ట్ అలా దగ్గరికి కరెక్ట్ అయిపోయి ఇలాగా ఈ లింకేజీ అన్ని కూడా కరెక్ట్ అయిపోయి రక్తం ఓడిపోయి ఆ దేహం అక్కడికక్కడ శిథిలం అయిపోతుంది లోపల గాలి ఉండబట్టే బయట గాలి ఈ దేహాన్ని ప్రాణంతో నిలబెడుతుంది ఆ దేహానికి ప్రాణం ఇస్తూ అదేవిధంగా లోపల దేవుడు ఉంటేనే బయట ఉండే దేవుడు కాపాడుతాడు సపోజ్ లోపల దేవుడు లేడనుకోండి బయట ఉండే దేవుడు ఏం చేస్తాడో తెలుసా దీన్ని సర్వనాశనం చేసేస్తాడు అర్థమైందని మీరు పాటించారు కాబట్టి లోపల దేవుడు ఉన్నాడు లోపల దేవుడు ఉండబట్టే ఈ బయట ఉన్న దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు ఆ లోపల ఉన్న దేవుడే చైతన్యము ఎరుక మనము రక్తమాంసముల వారసత్వాన్ని పట్టుకోకూడదు మన వారసత్వం రక్త మాంసాల వారసత్వం కాదు అలాగే మనస్సులో ఉండే సుఖ దుఃఖాల వారసత్వం కూడా కాదు మరి మన వారసత్వం ఏమిటి సో ఆ జీవశక్తి ప్రాణశక్తి ఆ చైతన్య శక్తి దాని వారసులో మనం అది అదే అర్థం చేసుకోవాలి సో జీవ అంటే ప్రాణశక్తియే చిత్శక్తి అంటే విజ్ఞాన శక్తి దాని మూలంలో ఉండేటువంటి ఆత్మ చైతన్యము దానికి వారసులం మనం ఈ రక్తవంశాల వారసులం కాదు మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న రక్తం ఇంకా పెద్ద వయసు వచ్చేసిన తర్వాత రక్తంలో కూడా శక్తి తగ్గిపోతుంది ఇవన్నీ కూడా పోతాయి రక్తమాంసాల వారసత్వం పోతుంది సుఖ దుఃఖాల వారసత్వం కూడా పోతుంది ఇప్పుడు మీ తండ్రి గారు మీకు ఇంత మూట ఇచ్చారనుకోండి ఆ మూట పుచ్చుకుని మీరు ఏదో సుఖపడదామని మీరు ప్రయత్నం చేస్తే ఆ వారసత్వం ఏమవుతుంది అది జాలిపోతుంది ఉండదు కాబట్టి మన సమాజంలో ఈ సోషల్ మొరాలిటీ అంట చాలా తప్పు మొరాలిటీ ఏంటది మనకి తల్లిదండ్రులు ఇవ్వాలి అలాగే పెళ్లి చేసుకున్నందుకు గాను మనకి అత్తమామలు మనకి ఇవ్వాలి అని ఇది సొసైటీని చాలా నేర్చి పెడుతుంది ఏమంటే ఇవ్వాలి అని వీడు అనుకున్నంతసేపు వీడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు అనుభవిస్తారు ఎందుకో తెలుసిన వాళ్ళు ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఉన్నదాని మీద వాళ్ళకి ఆశ ప్రశ్న వాళ్ళకు ఉంటుంది నాకు కావాలి అనే ప్రశ్న వీడికి ఉన్నట్టే దగ్గర మనమే పెట్టుకోవాలి వీడి పైవాడు వీడికి మనమేమిటి ఇవ్వడం అనే ప్రశ్న వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మాయిని వాడికి అడ్డగట్టేసి అమ్మాయిని ఇంటికి పంపించేద్దామని హడావిలో ఉంటారు తప్ప వీళ్ళు ఏదో ఇచ్చి నెత్తిమీ పెట్టుకుందామని వాళ్ళు అనుకో హడావిలో వాళ్ళు ఉంటారు మన సోషల్ మొరాలిటీ ఇలా ఉంటుంది ఆ తర్వాత ఇంకా తల్లిదండ్రులు నాకేదో ఇవ్వాలి ఏమిస్తారు వాళ్ళు వాళ్ళు ఏమిస్తారు వాడు ఏమిచ్చినా కూడా వీడికి దాని నుంచి వీడికి పూర్ణత్వం సిద్ధించదు కాబట్టి ఈ రక్తమాంసముల వారసులం మనం కాదు అత్తమాములు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ధనము దాని వలన కలిగే సుఖ దుఃఖములు దానికి వారసులం మనం కాదు మనం వీటికి వేటికి వారసులం కాదు మరి మనం దేనికి వారసులము అది ఆ చైతన్యం మన లోపల ఉంది దానికి వారసులం అయితే జనులు ఒక ప్రవాహంలో పోతూ ఉంటారు ఏమిటి దేవుడు ఉన్నాడు అక్కడెక్కడ ఉన్నాడు అని దేవుణ్ణి ఒక చోట దూరంగా పెడతారు పెట్టి ఆ దేవుడికి ఎవేవో కల్పిస్తారు వేటిని ఆ దేవుడు డ్యాన్స్ చేస్తాడని కల్పిస్తారు లేకపోతే అదేం డ్యాన్స్ చేస్తారు ఈ డ్యాన్సెస్తో దేవుడు చేస్తున్న డ్యాన్స్ ఈ ఉగాది వచ్చింది వెళ్ళింది సూర్యుడు వచ్చాడు వెళ్ళాడు చంద్రుడు వచ్చాడు అది డ్యాన్స్ కావాలి అది పెద్ద డ్యాన్స్ అది డ్యాన్స్ దేవుడు డ్యాన్స్ చేస్తారంటే ఆ డ్యాన్స్ యాటంలో చూసినట్లయితే ప్రతి కణము కూడా అలాగా జంపుకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది అది డ్యాన్స్ దేవుడు చేసే డ్యాన్స్ అంటే అది అది నాట్యం ఆయన నటరాజు ది డ్యాన్స్ వీళ్ళు ఆ సత్యాన్ని విస్మరించి ఒక చిదంబరం ఉంది నటరాజు అంటే చిదంబరం అంటే చైతన్య ఆకాశం చిరాకాశం దాంట్లో ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఫినామినల్ వరల్డ్ డ్యాన్స్ ఆ చైతన్యం అనే అధిష్టానం ఉన్నటువంటి డ్యాన్స్ ఇది అది డ్యాన్స్ అంటే అంతేకాని ఆయనలో ఇక్కడ డ్యాన్స్ చేస్తారు అక్కడ డ్యాన్స్ చేస్తారు అని డ్యాన్స్ ప్రవేశపెట్టి మనం ప్రవేశపెట్టి దాన్ని ఎలా రీసైకిల్ చేస్తూ ఉండడం ఇదంతా కూడా ఒక అజ్ఞాన ప్రవాహంలో సమాజం పోతూ ఉంటుంది వాటెవర్ కాబట్టి ఆ చైతన్యము గలదు దాని దానికే అదే వెలుగు ఆత్మజ్యోతి దానికి ప్రసక్తి అనమాట ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే సర్వస్వ విజ్ఞాన మాత్రత్వ దృష్టాంతాభావాన్ని వీళ్ళు ఏమన్నారంటే బాహ్యమునందు ఏదీ లేదు ఉన్నదంతా విజ్ఞానమే తప్ప విజ్ఞానం వ్యతిరేకంగా బాహ్యమునందు ఏదీ లేదు అంటే అర్థం ఏంటి ఘటము ఉన్నది ఘట విజ్ఞానము ఉన్నది దీని పేరే ద్వైతం ఘటము ఉన్నది ఘట విజ్ఞానము ఉన్నది రెండు వేరువేరుగా ఉన్నాయి దాని పేరే ద్వైతం ఘటం అనేది ఏదీ లేదు ఘట విజ్ఞానము మాత్రమే ఉన్నది ఇది విజ్ఞాన వల్ల ఘట విజ్ఞానం అనేది ఏదీ లేదు ఘటము మాత్రమే ఉన్నది దట్ ఈజ్ మెటీరియలిజం భౌతికవాదం మెటీరియలిజం ఘట విజ్ఞానము లేదు ఘటము లేదు శూన్యవాదం ఘట విజ్ఞానము ఘటము ఈ రెండు ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో అది మాత్రమే ఉన్నది అద్వైతం ఓకే కాబట్టి ఇక్కడ విజ్ఞానవాడు అంటాడు చూడు ఘటం అనేది వాస్తవంలో లేనే లేదు ఘటం అనేది కాబట్టి ఘట విజ్ఞానం మాత్రమే ఉన్నది కానీ అద్వైతులు ఏమన్నారు ఘటము దృశ్యము కాబట్టి ఎక్కడైనా దృశ్యము ఉన్నది అంటే అది ద్రష్టము ద్రష్టకి లింగం అవుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఘటం అనేది దృశ్యము ఘట దృశ్యమైన ఘటము ద్రష్టమైన ఘట విజ్ఞానానికి లింగము మనస్సు ఉందని మీకు ఎలా తెలుస్తుంది మనస్సు ఉంది అని మీకు ఎలా తెలిసింది అంటే బయట ఉండేటువంటి విషయాలని తెలుసుకున్నాయి కాబట్టి తెలియబడే విషయములు తెలుసుకునే మనస్సుని మనస్సుకి లింగము చూపు ఉందని ఎలా తెలుస్తుంది మీరేమో ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు అంటే కళలో వాడి దగ్గరికి వెళ్తారు వెళ్తే మీకు చూపు ఉండబట్టే కళ్ళలో వేసుకున్నామని వెళ్ళాను కదా మీకు చూపు ఉందని ఎలా తెలుస్తుంది మీకు చూపు ఉంటే కళ్ళలో వేస్తాడు మీకు చూపు లేదనుకోండి ఇంకా కళ్ళలో వేస్తాడు మీకు చూపు ఉందని ఎలా తెలుస్తుంది బయట చార్ట్ని మీరు చదవబట్టి అది దృశ్యము ఉంది కనుక ద్రష్టకి లింగం ఆ చార్ట్ లోపల ఉండే ద్రష్టకి లింగం ద్రష్ట అంటే చూపు అనమాట ఒకటి చూపు ఉంది కానీ మనస్సు లేదు ఆల్సైమర్స్ డిసీజో ఉందనుకోండి మనస్సు లేదు అప్పుడు చూపు అయితే ఉంది అన్నీ చూస్తూ ఉంటాడు అప్పుడు వాడికి కలలో ఇవ్వడం కుదురుతుందా కుదరదు అది కుదరదు ఎందుకంటే చూపును దర్శించే మనస్సు ఉండాలి ఆ మనస్సుకి లింగము కొన్ని చాప్ట్ అయినా కూడా మనస్సుకి లింగము మనస్సు అనేది ఉన్నది ఇప్పుడు మనస్సు తెలియబడుతోందా లేదా తెలియబడుతోంది కాబట్టి మనస్సును తెలుసుకునే చైతన్యమునకు ఈ తెలియబడుతూ ఉండే మనస్సు లింగము అని చెప్పాము దానికి ఇప్పుడు మీకు అనుమానం చెప్తా అనుమానం పర్వతో బ్రహ్మాన్ ధూమా యథా మహానస పర్వతము అగ్ని గలది ఎందువలన పొగ వచ్చుతున్నది కనుక అదేమిటి అయితే వంట ఇంట్లో పొగ వచ్చిన చోట నిప్పు గలదో అటుగానే ఇది అనుమానం కానీ ఇప్పుడు అద్వైత వేదాంత అనుమానం చెప్తాను చూడండి ఆత్మ చైతన్యము గలదు ఆ చైతన్యములో మనస్సు ప్రకాశిస్తూ తెలియబడుతోంది కనుక ఎలాగైతే బయట తెలియబడుతూ ఉండే ఘటమును బట్టి మనస్సు ఉన్నది అని నిర్ధారించినామో అటుగానే అని అనుమానం అసలు అనుమానం ఈ అనుమానంలో బయట ఘటాన్ని బట్టి లోపల విజ్ఞానాన్ని ఉందని నిర్ధారించుట దృష్టాంతం మహానసహాలయ అది దృష్టాంతం ఆ దృష్టాంతాన్ని బట్టి మనస్సు తెలియబడుతోంది కనుక చైతన్యము గలదు అనేది దాష్టాంతికము అర్థమైందండి దృష్టాంతాన్ని బట్టి వచ్చే కన్క్లూషన్ దాష్టాంతికము అంటారు ఇప్పుడు ఈయన ఏమంటాడంటే సర్వస్వ విజ్ఞాన మాత్రత్వే దృష్టాంతాలు కావాలి బయట ఘటం ఉండాలి దాన్ని తెలుసుకునే మనస్సు ఉంది ఘటము మనస్సుకి లింగమైనట్టుగా మనస్సు ఆత్మకి లింగము అని మనం చెప్తాం నిజానికి మనస్సుకి లింగ శరీరము అనే పేరు అలాగే వచ్చింది ఇప్పుడు విజ్ఞానవాడి యొక్క సిద్ధాంతంలో బయట ఘటం అనేది లేనే లేదు ఉన్నది విజ్ఞానం ఒకటికే కాబట్టి నీకు దృష్టాంతము లేదు దృష్టాంతం ఉండాలి దృష్టాంతం దేనికి తెలియబడేది ఉన్నప్పుడు తెలుసుకునేది ఉంటుంది అని చెప్పడానికి దృష్టాంతం ఉండాలి దృష్టాంతం ఏమిటి తెలియబడే ఘటము ఉంది కనుక తెలుసుకునే మనస్సు గల విజ్ఞానము గలదు తెలియబడే ఘటము లేదు అసలు విజ్ఞానవాదంలో తెలియబడే ఘటమేమీ లేదు ఘట విజ్ఞానం మాత్రమే ఉంది కాబట్టి దృష్టాంతం నీకు లేదు అని పూర్వపక్షం నేను ఓపికగా మీకు పూర్వపక్షాన్ని వ్యాఖ్యానం చేశాను ఇప్పుడు సిద్ధాంతం యావత్తావద్భుపదమా నటు బాహ్య అర్థ భవత ఏకాంతేన అభ్యుపగమ్యతే దీనిని శంకర్లు ఏమంటున్నారంటే లేదు ఎంతో కొంత బాహ్య ఘటాన్ని నీవు స్వీకరించాక తప్పదు ఎంతో కొంత బాహ్య ఘటాన్ని నువ్వు ఒప్పుకోక తప్పదు ఎందుకంటే మీకు ఘట జ్ఞానం కలిగినప్పుడు బయట నుంచి ఒక ఒక స్టిమ్యులస్ మీకు వచ్చిందా లేదా ఇప్పుడు ఆ స్టిమ్యులస్ ఘటన అవునా కాదా అనే విషయం పక్కన పెట్టండి బయట నుంచి ఒక స్టిమ్యులస్ మీకు వచ్చిందా కదా వచ్చింది బయట అసలు ఏ స్టిమ్యులస్ లేకుండా మీకు ఘట జ్ఞానం కలుగుతుందా కాబట్టి బయట ఏమీ లేదు అనే మాట ఒప్పుకోవాలి బయట అనేది లేదు ఓకే మంచిది బట్ సంథింగ్ చేస్తే అది యావత్ తావత్ అభ్యుపణమా ఎంతో కొంత నువ్వు కూడా బాహ్యార్థాన్ని అంగీకరించక తప్పదు అయితే ఆయన ఏమంటున్నారంటే శంకరులు భవత బాహ్య అర్థ నా ఇది నా అభ్యుపగమ్యతే అని రెండు నాలుగు ఉంటాయి మీ విజ్ఞానవాదంలో కూడా బాహ్యమందు సుఖరాము ఏది లేదు అని నీవు స్వీకరించుటలేదు అని అన్నాడు అంటే విజ్ఞానవాదం కాదు అదేమిటి మా వాదం మాకు తెలుస్తుందా నీకు తెలుస్తుందా మేము నువ్వు చెప్పినట్టు మేము చెప్పట్లేదుగా మరి మేమేం చెప్తున్నామంటే పూర్వపక్షం మయా అభ్యుపగమ్యతే ఏమయ్యా నువ్వు ఇలా మాట్లాడతావు మేము బాహ్యమునందు అర్థమును అర్థమటే వస్తువు బాహ్యమునందు వస్తువును మేము స్వీకరించుట లేదు మేము అంగీకరించుట లేదు బాహ్యముందు ఏదీ లేదు విజ్ఞానమే ఉంది సంస్కారం ఉంది విజ్ఞానంలో కాబట్టి ఘట జ్ఞానం కలిగిందంటే వాక్యమునందు ఏమీ లేదు మేము మా సిద్ధాంతం అలా ఉంటే మా దగ్గరికి వచ్చి నువ్వు వాక్యమునందు ఎంతో కొంత అర్థమును అంగీకరిస్తున్నావు అని మాకు చెప్తావేమిటి అని విజ్ఞానం వల్ల అంటున్నాడు అంటే శంకరుడు నా అది సరికాదు అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి విజ్ఞానవాదికి విజ్ఞానవాదం మీద పాఠం చెప్తారు శంకరుడు మీరు గమనించారా విజ్ఞానవాదికే నీ వాదం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా ఇదిరా నీ వాదము అని చెప్తారు అలాగే వైయాకరణము నాకు వ్యాకరణాన్ని బోధిస్తారు అదే పాణిని సూత్రం నీకు అర్థం కాలేదురా సరిగ్గాను ఇది పాణిని సూత్రానికి అర్థం అని చెప్తారు చాందోద్యంలోనూ అక్కడ వస్తుంది జాతి పరిజ్ఞే దత్తమచ్ అనే సూత్రం ఒకటి జాతి పరితృష్ణ అన్నప్పుడు జాతేహ పరితృష్ణ అని షష్ఠీ విభక్తి చెప్పారు వాళ్ళు దాంతో ఏమన్నారు అలా వద్దులే షష్ఠీ వద్దు జాతవు పరితృష్ణ అని సప్తమే చెప్పుకోమన్నారు జాతం సత్యాం పరితృష్ణే సతి గతమచ్ ఇది ప్రత్యయ అని ఈయన దిద్దే వ్యాకరణంలో అలా దిద్దకపోతే వైదిక ప్రయోగాలు సిద్ధించవు అలాగే తార్కికుల దగ్గరికి వెళ్ళి తర్కశాస్త్రంలో ఏదో నువ్వు అనుకుంటున్నది సరికాదుగా ఇది తర్కము నువ్వు నీ తర్కం ఇది అని వాడికి తర్కశాస్త్రాన్ని బోధించి ఆ తర్వాత ఖండిస్తారు ఇక్కడ విజ్ఞానవాదికి ఆయన ఒక తత్వాన్ని బోధిస్తున్నారు మీకు విజ్ఞానవాది యొక్క వాడి యొక్క మతం మీకు బాగా తెలుసు ఉండాలి విజ్ఞానవాది యొక్క సిద్ధాంతంలో బాహ్య వస్తువు ఏది ఉండదు బాహ్యం ఏది ఉండదు సో వాడిని ఉద్దేశించి చెప్తున్నాను విజ్ఞానం ఘట ప్రదీప ఇది శబ్దార్థపృథక్వాద్యావత్ తావదీ బాహ్యమర్థాంతరం అవశ్యమభ్యుపగంతవ్యం ఇప్పుడు చూడు నువ్వు కొన్ని అంశములను స్వీకరిస్తూ ఉన్నావు మొదటిది విజ్ఞానము అనేది స్వీకరిస్తున్నావా లేదా ఏ విజ్ఞానం విజ్ఞానవాదం తత్వం అనగా అనగానేమి విజ్ఞానమే తత్వము అది విజ్ఞానవాదం విజ్ఞానం అంటే బుద్ధి అది క్షణిక ఆ తర్వాత ఆ మాటలన్నీ తర్వాత వస్తాయి విజ్ఞానమే తత్వము దళైలామా గారు విజ్ఞానవాదం అంటే దళైలామా గారు విజ్ఞానమే తత్వము ఓకే కాబట్టి నువ్వు విజ్ఞానము అనే ఒకదాన్ని అంగీకరించావు కదా అంగీకరించావు ఘటము అనే దాన్ని అంగీకరిస్తావు అంగీకరించవా అంగీకరిస్తావు ఎందుకంటే ఘట విజ్ఞానము అంటున్నాడు కదా ఘట విజ్ఞానము అంటున్నాడు కదా ఇప్పుడు మీ తత్వము ఘట విజ్ఞానమా విజ్ఞానమా విజ్ఞానం ఇప్పుడు ఈ చందన బ్రదర్స్ బంగారం షాప్కి వెళ్ళారనుకోండి వాళ్ళ దగ్గర దొరికేది బంగారమా లేకపోతే నెక్లెస్ ఒక్కటే దొరుకుతుంది ఇంకేం దొరకదా కాబట్టి విజ్ఞాన విజ్ఞానము అనేది కదా మీ తత్వం విజ్ఞానమా లేదా ఘట విజ్ఞానమా విజ్ఞానము మరి ఘట విజ్ఞానము నువ్వు అంటున్నావు కాబట్టి ఘటము అనేది ఇంకొకటి ఉండాలి ఉంటే దాన్ని విజ్ఞానానికి జోడిస్తాము తర్వాత దీపము అనే మాటను అంటున్నావా లేదా అంటున్నాం కాబట్టి దీప విజ్ఞానం అంటాడు దీపము దీప విజ్ఞానం కంటే వ్యతిరేక్తముగా లేదు అని అంటాడు అంటే మరి దీప శబ్దాన్ని కూడా అంగీకరించినట్టే కదా కాబట్టి మూడు శబ్దాలు నువ్వు అంగీకరించాలి ఏమిటి విజ్ఞానము ఘటము దీపము అనే మూడు శబ్దాలను అంగీకరించావు కదా మూడు శబ్దాలను నువ్వు వేరువేరుగా అంగీకరి మూడు సినానిమ్స్ అంటావా లేకపోతే వేరువేరు శబ్దాలు అంటావా మూడు వేర్వేరు శబ్దాలు మూడు వేర్వేరు శబ్దాలను అంగీకరిస్తే ఎంతో కొంత మేరకు వేర్వేరు అర్థాలను అంగీకరించి తీరాలి ఎంతో కొంత మేరకు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి వాడు హీరో ఆమె హీరోయిన్ ఈ హీరోని హీరోయిన్ అని ప్రకాశింపజేసే కాంతి ప్రకాశము ఇప్పుడు మూడు అంగీకరించినట్టు అయింది కదా మూడు అంగీకరిస్తే ఎంతో కొంత ఆ మూడింటికి సంబంధించి అక్కడ ఉండాలి ఎంతో కొంత ఏమిటి ఉండాలి సర్వమును ప్రకాశింపజేస్తే కాంతి ఉండాలి ఆ కాంతికి ఆ ఫిలిం ద్వారా వచ్చేటువంటి ఒకనొక పరిచయం తెర మీద ఉండాలి హీరో ఉండక్కర్లేదు తెర తెర మీద హీరో ఉండడు ఆ పిక్చర్లో ఎంతో కొంత పరిచయం ఉంటుంది అలాగే తెర మీద హీరోయిన్ ఉండదు కానీ ఎంతో కొంత పరిచ్ఛేదం కాంతిలో తేడా ఎంతో కొంత ఉంటుంది కాబట్టి కాంతిలో ఏమీ తేడా లేదనుకోండి సమానంగా ఉందనుకోండి కాంతి అప్పుడు మీరేమంటారు కాంతి అని ఊరుకుంటారు అంతేకాదు కాంతి హీరో హీరోయిన్ అని అన్నారు కాబట్టి కాంతి ఉన్నది ఆ కాంతిలో ఒక పరిచ్ఛేదం వచ్చింది కనుకనే హీరో అన్నారు హీరో లేడు దట్ ఈస్ ట్రూ హీరో అయితే లేడు but something corresponding to the world hero అనేది ఉందా లేదా కాబట్టి బాహ్యార్థాన్ని సుఖరాము అంగీకరించము అనే మాట నీ సిద్ధాంతంలో కూడా పుస్తకాలు మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది కంగారు పడితే జ్యోతి బ్రాహ్మణం అనేది అవ్వదు నేను పంచాంగంలోలాగా ఉండదు కళ్యాణ విషయంలో ఉంటే మీరు ఏం చేయాలి మీరేం చేయక్కర్లేదు అందరికీ సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి ఈ దుర్ముఖ దుర్ముఖంలో దుర్రంటే చెడ్డ అని అర్థం ఉండనక్కర్లేదు ఇప్పుడు దుష్టాలు వలన కప్పినారు దుష్టాలు తప్పినారు అన్నప్పుడు దుష్టన్నా దుర్రన్నా ఒకటే ఆ పక్కన ఉండే పదాన్ని బట్టి దుర్రే దుష్టం అవుతుంది దుష్టాలు అంటే చెడ్డశాలు కప్పారని కాదు ప్రయాణంలో ఈ పంచాంగం వాళ్ళు దేహం థింక్ అబౌట్ ఇట్ దేహం లుక్ అట్ ఇట్ చెడ్డ ముఖము అని అర్థం చెప్పక్కర్లేదు దుర్యోధనుడు అంటే చెడ్డవాడని అర్థం లేదు అతను చెడ్డవాడైతే అది అవ్వచ్చు అతని చెల్లెలు దుశ్శల కాబట్టి గమనించదగ్గది ఎనివే కాబట్టి ఇప్పుడు విజ్ఞానము ఘటము ప్రదీపము శబ్దములు వేరుగా ఉన్నాయి వాటి అర్థములు కూడా వేరుగా ఉన్నాయి ఉన్నది ఒక్క విజ్ఞానమే అన్నట్లయితే ఈ శబ్దముఖత్వం అంటే వేరు వేరు శబ్దములు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ శబ్దాలకి కరస్పాండింగ్ వేరువేరు అర్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఏదో ఒకటి ఎంతో కొంత బయట ఉండక తప్పదు ఘటం అనేది బయట లేదు అని దానికోసం అది అది పెద్ద తెలియదు అది ఆ మాత్రం వేదాంతం తెలుసున్న వాడికి ఎవరికైనా అర్థం అవుతుంది ఘటం అనేది ప్రాజెక్షన్ అని తెలుస్తూ ఉంటుంది ఘటం అనేది ఏమి ఉండదు మట్టి ఉంటుంది ఆ మట్టి ముద్ద మీద ఆ షేప్ని బట్టి ఘటాన్ని మీరు ప్రాజెక్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి ఉందని మాత్రం కాదు అర్థమైందండి ఇప్పుడు ఘటం అనేదే ఉందా లేదా అనే శంకలో పడ్డాడంటే వీళ్ళు వాడికి వేదాంతం అర్థం కాలేదనే అర్థం వాచారంభణం వికారం నామధేయం అందులో నేను హృషికేశ్లో ఈ వాచారంభణం వికారం నామధేయం నేను గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే వీళ్ళు వేదాంతం చదువుకున్నామంటూ ఉంటారు అని ఘటం సత్యం అంటారు ఘటం సత్యం అయితే ఇంకా మనం ఆరోగ్యాన్ని చదవడం ఇదంతా అనవసరం ఘటం సత్యం అయితే వెళ్ళి ఏమిటి కళ్యాణమో లేకపోతే ఊంజల్ సేవ ఏదో ఉంటుంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మంచిది తర్వాత వైకుంఠానికి ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి వేదాంతం చదవడం ఇప్పుడు ఎందుకు అవసరం ఏంటంటే ఘటమనేది వాస్తవంగా లేదు కనుక ఘటమనేది వాచారంభణం వికార నామధేయం it is near name nothing more than that కానీ ఏదో ఒకటి ఉంది అక్కడ ఏది అది అన్నది ముఖ్యం కాదు ఏది కాదన్నదే ముఖ్యం ఏదన్నది ముఖ్యం కాదు ఏద ఏదని అడిగాను అనుకోండి నన్ను నేను బ్రహ్మ అని చెప్పాను అనుకో బ్రహ్మ కదా సర్వం కలిగిన బ్రహ్మ కదా బ్రహ్మ అని చెప్పాను అనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుస్తున్నాండి నేను ఇది మొన్న ఈ యానెక్డోట్ హృషికేశ్లో కూడా చెప్పాను నేను బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళాను ఇలాంటి ఒంటింట్లో కిచెన్లో ఏదో సర్దుతున్నాడు ఏమో ఏం చేస్తున్నావు అని అడిగా బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నావు అని అడిగా అడిగితే అన్నాడు బ్రహ్మని వండుతున్నాము అని చెప్పాడు అంటే బ్రహ్మని ఉడకబెడుతున్నాను బ్రహ్మను ఉడకబెట్టడం ఏమిట్రా అంటే అవునండి బ్రహ్మే కదా సర్వం బ్రహ్మే కదా బ్రహ్మను ఉడకబెడుతున్నాను అని ఆ బ్రహ్మకి పోపు పెట్టి పల్లెల్లో పెట్టి నా ముందు పెట్టాడు ఇదిగో బ్రహ్మకి పోపు పెట్టాను ఇది బ్రహ్మ అంటే నేను అలా మాట్లాడుతున్నా బాబు అది తప్పది అలా మాట్లాడకూడదు అది ఘటము కాదన్నా చెప్పేసి ఊరుకోవాలంటే తప్ప దాన్ని పట్టుకుని బ్రహ్మంతో ఉండకూడదు ఉప్మా బ్రహ్మని లేదా టేబుల్ అలా అనకూడదు that is not the way to know అక్కడ it is the the point is negation what is it that you are negating నామరూప నామరూపాలని నెగేట్ చేస్తున్నాం నామరూపాలను మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలిసినా మీరు ట్రై చేసుకోండి మీరు ట్రై చేయండి మీరు నామరూపాలను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసేస్తారో దెన్ యూ బికమ్ సైలెంట్ ఎందుకంటే మనస్సు కదలిక అంటేనే నామరూపాలు నామరూపాలు లేని కదలిక ఉండదు కదలిక వచ్చి నామరూపాలు లేకుండుట అనేది కూడా ఉండదు కాబట్టి మనస్సు యొక్క కదలిక వృత్తి మనోవృత్తి అంటే నామరూపాలే ఎప్పుడైతే మీరు నామరూపములను తిరస్కరించినారో మనస్సు సైలెంట్ అయిపోతుంది ఆ సైలెంట్ మైండ్లో మీకు you are in the embrace of the reality మీరు ఆ స్వరూపంలో విలీనమై ఉండిపోతారు అదే అర్థం తప్ప ఇది ఘటం కాదు ఇది బ్రహ్మ అనే బ్రహ్మను దృష్టి చేయడం అభిప్రాయం కాదు బ్రహ్మ దృశ్యమై కూర్చుంటుంది అలా అయితే ఘటం దృశ్యము అప్పుడు ఘటం కాదురా బ్రహ్మ అంటే బ్రహ్మ దృశ్యము అప్పుడు ఇంకొకడు ఏమంటాడు టేబుల్ తీసుకొచ్చి ఇది బ్రహ్మ అంటావా అంటాడు అక్కడితో ఆగితే పర్వాలేదు బయటికి వెళ్ళి కొంత మురికో ఏదో పట్టుకొచ్చి ఇది బ్రహ్మ అంటావా అంటాడు ఉప్మాని బ్రహ్మ అన్నట్టుగా కాబట్టి వాచారంభణం కాలో నామధేయం అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బయట ఏదో ఉంది యావత్తావత్ అభ్యుపగమాత్ అంటున్నారు అంటే అంతేగాని బయట ఘటము లేదు మరొకటి ఉందని చెప్పడం ముందు తాత్పర్యం కాదు మూడు వేర్వేరు శబ్దములు వాటికి కరస్పాండింగ్గా ఏదో ఒక అర్థము ఉంటుంది వాట్ ఎవర్ ఇస్తే ఇస్తే కాబట్టి విజ్ఞానవాదులు కూడా ఇంత మాత్రం అంగీకరించక తప్పదు